మూడు వందల ఎనభై ఐదు అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామ కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నిరజనాభా తనువును నీవే దామోదర నా మణికియు మధుసూదన వినికియు విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్ట నడుమ నారాయణ ఇట్టె శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటనగతి ఇంక నీవే నీవే